తత్ర అధునా సమ్యగ్దర్శనస్ యజ్ఞత్వం సంపాద్య తత్స్తుత్యర్థం అన్యే అపి యజ్ఞా ఉపక్షిప్యంతే దైవం ఏవ ఇత్యాదినా దైవమేవాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపదుహ్వతి దైవం ఏవ దేవా ఇజ్యంతే ఏన యజ్ఞేన అసౌ దైవో యజ్ఞ తమేవ అపరే యజ్ఞం యోగిన కర్మిణ పర్యుపాసతే కుర్వంతి ఇత్యర్థ బ్రహ్మాగ్నౌ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ తైత్రీయ ఉపనిషత్ ద్వి ఏక విజ్ఞానమానందం బ్రహ్మ బృహదారణ్యక ఉపనిషత్ త్రి నవ అష్టావింశతి యత్సాక్షాదపరోక్షాద్బ్రహ్మ యా ఆత్మా సర్వాంతర బృహదారణ్యక ఉపనిషత్ త్రి చతు ఏకం ఇత్యాదివచనోక్తం నేతి అశనాయాదిసర్వసంసారధర్మవర్జితం నిరస్తాశేష విశేషం ब्रह्मशब्देन उच्यते ब्रह्म च तदग्निश्च स होमाधिकरणत्वविवक्षया ब्रह्माग्निः तस्मिन् ब्रह्माग्नौ अपरे अन्ये ब्रह्मविदः यज्ञम् यज्ञशब्दवाच्य आत्मा आत्मनामसु यज्ञशब्दस्य पाठात् तम् आत्मानम् यज्ञम् परमार्थतः परम् एव ब्रह्म सन्तम् बुद्ध्याद्युपाधिसंयुक्तम् अध्यस्तसर्वोपाधिधर्मकम् आहुतिरूपम् यज्ञेन एव आत्मना एव उक्तलक्षणेन उपजुह्वति प्रक्षिपन्ति सोपाधिकस्य నిరుపాధికేన పరబ్రహ్మస్వరూపేణ ఏవ యద్దర్శనం స తస్మిన్ హోమ తం కుర్వంతి బ్రహ్మాత్మైకత్వదర్శననిష్టాः సన్యాసిన ఇర్థ సహ అయం సమ్యగ్దర్శనలక్షణో యజ్ఞో దైవయజ్ఞాదిషు యజ్ఞు ఉపక్షిప్యతే బ్రహ్మార్పణం ఇత్యాది श्रेयान् द्रव्यमयाद्यज्ञाज्ञानयज्ञः परन्तप इत्यादिना स्तुत्यर्थम्